నాలుగు వందల పదకొండవ సంకేతం ఇన్నిటా నొరయక ఎరుకేది వెన్నుని కృపగా వెలిసేది కోపము మతిలో కుందినప్పుడు ఓ పాపములన్నీయుబాసేది తీపులయాసలు తీరినప్పుడు ఓ తాపత్రయములు తలగేది ఘనకర్మంబులు గడిచినప్పుడు ఓ వెనుకొను భవములు విడిచేది మునుకొని ఇంద్రియములు వీడినవో పనివడి విరక్తి బలిసేది ఆకటి రుచులివి అణగినప్పుడు ఓ చేకొని సుఖమును చెందేది ఈకడ శ్రీ వెంకటేశ్వరు శరణము పై కొని నను బో బతికేది